नमा ओं कृष्ण कृष्णप्रेष्ठाय भूतले श्रीमते जयपताकस्वामीति नामिने नमाचार्यपादाय निताय कृप कृपप्रदायिने घोरकतदामदाय नगरग्रामतारिण नमो ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामीति नाम नमस्ते सरस्वतीदेवे गौरवाणि प्रचारिणे निर्विशेषशून्यवादिपाश्यतिदेशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्त वृंद की जय हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे हरे రామ హరే రామ రామ రామ హరే హరే ఈరోజు ప్రవచనంలో మనము ఆ బాలిక రామాంజులు వారితోటి చెప్పిన ముప్పై ఎనిమిదో పాయింట్ మనం ఈరోజు తెలుసుకుందాం అవన్మేణి ఆనేను తిరుపాణార్ తిరుపాణరి పోలే అని చెప్పి చెప్తా ఉంది అవన్మేణి ఆనేను తిరుపాణరి పోలే అంటే దేవుడి దగ్గరికి పోయిన నేను లాగా అని చెప్పేసి దేవుడు ఒక దివ్య శరీరానికి దగ్గర అయిన నేను లాగా అని చెప్పేసి ఆమె చెప్పే విషయము దాని గురించి ఈరోజు ప్రవచనాలు మనము తెలుసుకుందాము నిచులాపురి అని చెప్పేసి ఒక క్షేత్రము శ్రీరంగం నుంచి చాలా దగ్గరనే ఉంటుంది ఒక ఐదు కిలోమీటర్ దూరంలో ఉంటాయింది ఇప్పుడైతే ప్రస్తుతానికి అందరికి తెలిసిన పేరు అయితే ఒరియూరు అనే ఒక ఊరు కావేరికి అవతల వైపు ఉంటాయి శ్రీరంగనాథ టెంపుల్ కావేరికి ఇవతల వైపు ఉంటాయి మధ్యలో ఒక కావేరి దాటితే ఇక్కడ నుంచి అక్కడికి పోతే అది మనం డైరెక్ట్గా ఒరేయూరు మనం చూడవచ్చు ఒరేయూరుకి పోతుంది కొన్నిసారి అక్కడ ఒరేయూరు టెంపుల్ కాడ ఏదైనా ఫంక్షన్ అంతా జరిగేది కూడా ఆ సైడ్లో ఆ ఒడ్డున కావేరి ఈ ఒడ్డున మనం నిలబడి చూడొచ్చు అన్నమాట ఒక కావేరి కావేరి మధ్యలో ఉంటుంది అంతేగాని ఎక్కువ డిఫరెన్స్ లేదు అని వెహికల్ పోయినప్పుడు కొద్దిగా లాంగ్ డిస్టెన్స్ లాగా అనిపిస్తాయి మనకు మామూలుగా అయితే అమ్మ మంటపం అనే ఒక ఏరియా ఉంటాయి అమ్మ మంటపంలో స్నానం చేస్తే మనకు ఈ ఒరియూరు అనే చోట మనకు కనిపిస్తాయి అట్లా అక్కడైనా అవతార స్థలము ఒరియూరు అని చెప్పి చోట కలియుగంలో కలియుగం ప్రారంభమై నూట ఇరవై రెండో సంవత్సరాలు దాటిన తర్వాత ఆయన ఒక అవతారం జరిగింది శ్రీవత్సం భగవంతుటే భగవంతుటి ఉండే శ్రీవత్సం ఒక అవతారం ఆయన ఆయన ఒక బ్రాహ్మణుల ఒక పొలాలు ఒక పంటల మధ్య ఆయన దొరుకుతాడు పాండర్ కులం అనే ఒక ఫ్యామిలీ భగవంత్ గురించి ఎప్పుడు పాడుతూ ఉండే ఒక ఫ్యామిలీ అనమాట మామూలుగా మిగిలిన వాళ్ళలాగా అదే బ్రాహ్మణ వైశ్య శూద్ర క్షత్రియ ఇట్లాంటి వర్ణకు సంబంధించింది కాకుండా కాదు ఇంకా కా దానికి కింద కూడా ఇంకా కొద్దిగా కింద ఒక జన్మంలాగా వాళ్ళు భావిస్తారు పంచముకులం అని చెప్పేసి వాళ్ళు ఫీల్ అవుతున్నారు కానీ ఎప్పుడు చేతులు ఒక వీణ పట్టుకుని ఉంటాడు వీణ పట్టుకునేసి భగవంతుని గురించి పాడుతూ ఉంటాడు భగవంతుని యొక్క కీర్తిని పాడుతూ ఎప్పుడు వాళ్ళు ఉంటారు సో అటువంటి ఒక పానర్ కులము అని చెప్పేసి ఒక కులంలో ఆ వాళ్ళొక్క ఇంట్లో ఈయన పెరుగుతున్నాడు వాళ్ళు పిల్లలు లేకుండా వాళ్ళు తీసుకుని పోతారు వాళ్ళు ఇది సాక్షాత్ భగవంతుడే మాకు ఇచ్చిన బిడ్డ అని చెప్పుకునేసి మాది చాలా సంవత్సరం నుంచి వచ్చిన బాధ పోయిందని చెప్పేసి ఆనందంతో ఆ బిడ్డని అక్కడ నుంచి తీసుకొని పోతున్నారు కానీ స్వాభావికంగానే చిన్నప్పటి నుంచే ఆ బిడ్డకు భౌతికమైన విషయాల పట్ల ఆసక్తి కానీ భౌతిక వ్యక్తులను చూడడం కానీ అటువంటి దేనికి కూడా ఆసక్తి లేకుండా చిన్నపిల్లడికి ఉన్నప్పుడే ఈయన కూడా వైష్ణవులతో ఉండడము వైష్ణవులతో పాడడము ఇట్లా చిన్నప్పటి నుంచే ఆ వీణతోటి వీణని పట్టుకునేసి పాడుతూ ఉంటే ఆ మిగిలిన వాళ్ళు ఇంతకుముందు ఎవరైతే వీణానాదం చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళే ఆశ్చర్యపోయేవాడు ఇంత చిన్న పిల్లడు ఇంత చక్కగా వీణని అని చెప్పేసి ఆ మంచి కవిత వచ్చు మంచి మంచి బా మంచి కవిత భగవంతుని పాడడం మంచిగా నేర్చుకున్నాడు చేతులు ఎప్పుడూ వీణని వీణని వాయిస్తూ భగవంతుని కీర్తన చేస్తూ ఉంటాడు చాలా గొప్పది అది ఎవరైతే భగవంతు గురించి పాడతాడా అటువంటి కళ్ళుకి ఎప్పుడుకైనా భగవంతుడు దొరకతాడని చెప్పేసి భగవంతుని యొక్క భక్తులు వేరే వేరే భక్తులు ఎప్పుడు చాలా చోట చెప్తున్నారు అనమాట కన్నడలు చెప్తారు గాయనవా హాడిదవా అరిమూర్తి నోడిదవా ఎవరైతే భగవంతుని పాడతారా వాళ్ళు వాళ్ళ కళ్ళు ద్వారా భగవంతుని శ్రీహరి యొక్క మూర్తిని చూస్తారు ఎవరైతే భగవంతుని కోసము కర్తలు తాళవ తాళవ తట్టిదవ సురరొళగే సేరిదవ ఎవరైతే భగవంతుని కోసము కర్తలు పట్టుకుని కర్తల్ని కొట్టుకుంటారా కర్తలు కొడతారా వాళ్ళు ఆ భగవంతుని పాడే ఆ భక్తుల ఒక మధ్యలో వాళ్ళ ఒక గ్రూపులు కలిసిపోతాడు ఎవరైతే భగవంతుడి కోసము ఆ వీణ అటువంటిది ఒక మంచి మంచి సంగీతకరమైన ఇన్స్ట్రుమెంట్ తోటి పాడతారా తంబూరి మీటిదవా భవాబ్ది దాటిదవా ఎవరైతే భగవంతుడి కోసము ఇట్లాంటి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ని వాడతారా వాళ్ళు మృత్యు సంసార చక్రం నుంచి బయటపడతారు అట్లా ఎవరైతే కాళ్ళకు గజ్జలు కట్టుకుంటాడా వాడొచ్చి యమదూతుని చెస్ట్ని ఏమంటారు ఛాతి వక్షస్థల్ని తన్నేసిపోతాడు అట్లా నాచదే మాధవ కేశవ వెంబ వాచకంగళలి ఎవరు కళ్ళుకు భగవంతుడు కనపడదంటే కనపడుతున్నాడంటే ఎవరైతే సిగ్గు లేకుండా నాచదే ఏ మాత్రం సిగ్గుపడకుండా తిలకం పెట్టుకోవడానికి కానీ జపం చేసుకోవడానికి కానీ దేనికి సిగ్గుపడకుండా ఎవరైతే హరినామం జపం చేస్తారా హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే ఎవరైతే హరినామం ఇంత శ్రద్ధతోటి చేస్తారా భక్తితోటి చేస్తావా చేస్తాడా వాడు భగవద్ధామకు పరిగెత్తుకుండా వెళ్తాడు పురందర విటల రాయన మూర్త్య నోడిదవా వైకుంఠకే ఓడిదవా భగవంతుని ఆ దివ్య మంగళ రూపాన్ని చూసుకునేసి అన్ని సంసారం గురించి అన్ని మర్చిపోయి ఎవరైతే ఆయన వైపే మైండ్ మనసుని పెట్టుకునేసి జపం చేస్తాడా పాడతాడా ఆయన ఆయన ఒక భగవంతుడి సంతృప్తి కోసం ఎవరైతే పాడతాడా ఆడు తప్పకుండా భగవద్ధామకు పరిగెత్తుకుని వెళ్తాడు యమున దూతుల్ని తన్నేసి వెళ్తాడు అంత ఒక శక్తివంతమైన ఒక వ్యక్తి అవుతాడు మహాభక్తుడు అంత ఒక గొప్ప భక్తుడు ఈ తిరుపన్న ఆడవారం మంచి హృదయంలో ఎప్పుడు నారదమునిలాగానే జ్ఞానము వైరాగ్యం కలిగి ఉంటాడు మళ్ళీ ఇంతకుముందు మనం చెప్పినట్టు నంపాడవన్ లాగానే నంపాడవన్ స్టోరీ ఇంతకుముందు మనము చర్చించుకున్నాం కదా లాగానే ఎప్పుడు ఆ భగవద్భక్తిలో భగవంతుని పాడడంలో మునిగిపోయి ఉంటాడు ఇట్లా ఈ శ్రీరంగంలో శ్రీరంగం క్షేత్రంలో కావేరి ఒడ్డున కావేరి కావే శాస్త్రంలో చెప్తారు కావేరి కావేరి యొక్క నీళ్ళు తగలిన గాలి ఎంత దూరం ప్రవహిస్తుందో ఆ గాలి ఎంత దూరం వస్తుందో ఆ నీళ్ళు ఒక అంశం పట్టుకునేసి అంత దూరం ఉండే భక్తులు కూడా ఇది అన్ని పాపలు వాళ్ళు పోగొట్టుకుంటారు ఇంక ఎవరైతే కావేరి ఒడ్డుననే జీవితం గడుపుతారా వాళ్ళ గురించి మాట్లాడడానికి ఏముంది తప్పకుండా వాళ్ళు భగవంతుని యొక్క ధామానికి వెళ్తారు అంత గొప్పది కావేరి అటువంటి కావేరి ఒడ్డుననే కూర్చునేసి శ్రీరంగనాథుని యొక్క సప్త ప్రాకారాలు తన ఒక దివ్య దృష్టితోటి భగవంతుని యొక్క సప్త ప్రాకారాలను చూస్తూ ఆయన గోపురాలు చూస్తూ దూరం నుంచి ఆయన గోపురాలు చూస్తూ ఆయన వైపుకే తన మనసుని పెట్టుకునేసి ఆ భగవంతుని దివ్య రూపాన్ని మనసులే తలుచుకునేసి ఎప్పుడు కూడా దేవ దాన వీళ్ళ దేవతలు గంధర్వులు కిన్నరులు వీళ్ళంతా ఆశ్చర్యపడే విధంగా ఎప్పుడు కూడా ఆయన భగవంతుని యొక్క కీర్తిని వీణతోటి పాడుతూ ఉంటాడు మనం ఇంతకుముందు చెప్పినట్టే ఎట్ట ఆ భగవంతుని యొక్క భక్తితోటి పాడిన కీర్తనము కీర్తన ద్వారా నంపాడు అని ఎట్లా ఆ బ్రహ్మరాక్షసుడికే విముక్తిని కలిగించేస్తున్నాడా ఆ విధంగా ఎవరెవరైతే ఈ తిరుపణాళ్వారు యొక్క గానం చేసినప్పుడు ఎవరైతే పక్కన ఉంటారా వాళ్ళ ఒక హృదయంలో కూడా గొప్పది ఒక మా మార్పు అనేది వస్తూ ఉండింది ప్రహ్లాదుడిలాగా చిన్నప్పటి నుంచే విష్ణు భక్తి కలిగి ఉండాడు ఈ తిరుపణాళ్వారు అట్లా ఒకరోజు ఈ ఆళ్వారు ఈ విధంగా ఎప్పుడూ రంగనాథుల గురించి పాడడము రంగనాథుని అంటే తనకు రంగనాథుని మందిరకు పోవడానికి యోగ్యత లేదని తాను భావిస్తున్నాడు శ్రీరంగం ఒక సప్త ప్రాకారాలు కాలు పెట్టడానికి నాకు యోగ్యత లేదని చెప్పేసి అవతల ఒడ్డుననే రంగనాథను రంగనాథుని పాడుకునేసి అవతలనే రంగనాథుని ఒక దివ్య రూపని మనసులో తలుచుకునేసి తన ఎప్పుడు మనస్ఫూర్తిగా రంగనాథ్ వైపు పెట్టుకునేసి ఆ ఒరయూరు అనే క్షేత్రంలో రోజు వీణతోటి పాడుతూ ఉంటూ తన జీవితాన్ని గడిపేవాడు అయితే ఒక్కసారి ఏమైందని చెప్పేస్తే లోకసారంగా అని చెప్పేసి ఒక అర్చకుడు ఉన్నవాడు లోకసారంగా అనే ఒక లోకసారంగ ముని అని చెప్పేసి ఒక అర్చకుడు ఆయన రంగనాథ్ కోసము మంచి నీళ్ళు తీసుకొని రావాలని చెప్పేసి కావేరి కింద కూడా అవతల ఒడ్డున నీళ్ళు బాగుందని చెప్పేసి చాలా దూరం ఉంది ఇప్పుడే భక్తులు నీళ్ళు తీసుకోవడానికి కావేరికి పోతారు శ్రీరంగనాథునికి స్నానానికి అభిషేకానికి అంతా మేము మనకే అంతంత బిండి పట్టుకుని పోతారు మనకే బాధ పాప ఎంత కష్టపడాలి రంగనాథ్ కోసం అంత దూరం నుంచి ఆ కుర్రోళ్ళు నీళ్ళు తీసుకుని వస్తారు దాన్ని చూస్తేనే మనం బాధపడు ఎంత కష్టపడుతున్నారు అనిపిస్తుంది అయితే ఇక్కడ చెప్పిన విధంగా ఒరేరు అనే ఏరియా ఇంకా చాలా దూరం అక్కడ రంగనాథకు అక్కడ నీళ్ళు కావేరి నీళ్ళు చాలా బాగుండు బాగుంటుందని చెప్పేసి అవతల అవతలకు పోయి తీసుకుని వస్తారనమాట అంత అంత శ్రద్ధ ఉంటుంది భగవంతుని యొక్క సేవలు అంత కష్టపడేవాడు మంచి నీళ్ళ కోసము మంచి తీర్థాన్ని కోసము అంత దూరం పోయేవాడు ఆ చోట ఏమైంది ఒకసారి పోయినప్పుడు లోకసారంగముని తర్వాత మిగిలిన బ్రాహ్మణులు చాలామంది వెళ్తారు ఎందుకంటే భగవంతుడు మొత్తం అదేమో పైప్ కనెక్షన్ ఏం పెట్టుకోరు గుడి లోపల మొత్తం సేవ కోసం మొత్తము అక్కడ నుంచి వాటర్ పట్టుకుని వస్తారు అమ్మవారికి అభిషేకానికి రంగనాథ స్వామికి అభిషేకానికి అన్నిటికీ అక్కడ నుంచి వాటర్ పట్టుకుని వస్తారు అప్పుడు చాలామంది బ్రాహ్మణులు ఈయన చూస్తారు ఈ తిరుపానాళ్వారిని చూస్తారు ఆళ్వారు వీణ పట్టుకునేసి పాడుతూ ఉంటాడు వీణ పట్టుకుని పాడుతూ ఉంటే వీళ్ళు చాలామంది కలిసి ఈయన ఇది చేస్తున్నారు ఒక ఏమి కింద జాతిలో పుట్టినవాడు కాబట్టి ఏ నీవు ఇక్కడ నుంచి జరుగు జరుగు అని చెప్పేసి గట్టిగా అరుస్తున్నారు మళ్ళీ మామూలుగా రంగనాథ్ నీళ్ళు తీసుకుని వచ్చేప్పుడు ఆ కాలంలో కొన్ని చోట సౌండ్ అంతా చేసుకుని వస్తారు భగవంతుడు నీళ్ళు తీసుకుని వచ్చినప్పుడు అంత ఒక గట్టిగా సౌండ్ చేస్తూ వస్తూ ఉన్నారు గట్టిగా అరుస్తున్నారు ఏ జరుగు జరుగు అని చెప్పేసి ఎంతైనా కానీ ఈయనకు ఏ మాత్రము ఆయనకు విననే వినలే వినపడలే వినపడలేనప్పుడు ఏం చేస్తారంటే చిన్న చిన్న రాళ్ళతోటి ఆయన కొడతారు ఆ దారిని కొంత జరగడానికి కోసం ఆయన ఆయనకు అర్థం కావట్లే ఆయన మొత్తం ఏం చైతన్ చేతం చెప్తారు కదా అష్టసాత్విక వికారం కంఠం గద్గదం అవుతుంది రోమాంచనం అవుతుంది ఆ మాటలు రాదు అట్లా పూర్తి తన్మయతలు ఉన్నాడు రంగనాథం గురించి పాడుకొని అప్పుడు అంత భక్తితోటి ఉన్నాడు వీళ్ళు ఇన్ని ఇంత రాళ్ళు కొట్టినా కానీ ఆయనకి ఏం అనిపించట్లే కానీ శరీరం నుంచి రక్తం బయటకు వస్తూ ఉండింది శరీరం నుంచి బయటకు రక్తం వచ్చినా కానీ ఎట్లంటే ఈ గిరయో వర్షధారాభి హన్యమాన నా వివ్యత్తు అని చెప్పేసి నా వివ్యతు అంటే ఈ కొండపైన వర్షం పడినట్టు అది కొండపైన ఎంత పెద్ద వర్షం పడినా కానీ ఆ కొండకి ఏం అనిపించదో అట్లా ఈ భగవద్భక్తిలో మునిగిపోయిన భక్తుడుకు శారీరక బాధలు శరీరము ఎన్నో రకాల బాధలు అనుభవించినా కానీ తనకు అది అర్థం కాలేదని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు భగవంత్ ఆయన భగవద్భక్తులు మునిగిపోయిన వల్ల ఆయనకు ఏం ఏమీ తెలియట్లేదు అంత దెబ్బలు పడినా కానీ శరీరానికి ఏం అర్థం కాలేదు ఆ విధంగా మళ్ళీ రంగనాథను పాడుకొనేసి అట్లే గడుపుతున్నాడు తన సమయాన్ని అప్పుడు భగవంతుడికి ఇక్కడ రంగనాథ స్వామికి బాధ కలిగింది రంగనాథ స్వామి యొక్క దివ్య స్వరూపము ఆయన ఒక తల నుంచి రంగనాథ్ ఒక ఎక్కడైతే తిరుపణాలవారికి రాళ్ళతోటి కొట్టినారా ఆ సందర్భంలో రంగనాథ్కు తలపై నుంచి రక్తం కారుతూ ఉండింది రంగనాథ్కు రక్తం కారుతూ ఉండింది రంగనాథ్ని ఒక పరమ పవిత్ర భక్తులు దాన్ని చూసి అట్లే పడిపోయినారు మా స్వామికి ఏమైంది మా స్వామికి ఏమైందని చెప్పేసి అట్లే కాకుండా పూజారులు భయపడిపోయినారు ఆలయ అధికారులు పెట్టి తీసుకుని వచ్చినారు ఆలయ అధికారులు భగవంతుని మా ద్వారా ఏమైనా తప్ప ఉంటే క్షమించాలని చెప్పేసి వాళ్ళు కోరుకున్నారు అయితే రంగనాథ్ ఏ ఒక కారణం చెప్పలేక ఉన్నాడు ఏం చెప్పలేదు కానీ తలపై నుంచి రక్తము వస్తూనే ఉండింది లోకసారంగముని ఆయన భగవంతుని యొక్క భగవంతుడా నేను చేసిన నేను అపర నేను చేసిన అపరాధం క్షమించాలని ఆయన కోరుకుంటున్నాడు ఆలయ అధికారులు కోరుకుంటున్నాడు చివరికి ఆ చోళ రాజు ఆ ఏరియానికి సంబంధించిన రాజు ఆయన కూడా వచ్చేసి ప్రార్థన చేస్తాడు భగవంతుడా నా నా రాజ్యంలో ఏమైనా అపరాధం జరిగి ఉంటే నీకు క్షమించాలని చెప్పేసి అట్ట సందర్భంలో భగవంతుడు మర్చిట్ రోజు ఈ లోకసారంగానే మునికి అర్చకుడికి చెప్తాడు అర్చకుడా నీవు చేసిందే పెద్ద అపరాధం ఇదే నీవు రేపు పోయేసి ఆయన షోల్డర్ పైన ఎక్కించుకునేసి పైన భుజాల పైన ఎక్కించుకునేసి నీవైన శ్రీరంగం తీసుకొని రావాలా అందువల్ల శ్రీరంగం తీసుకొని రావాలా సామాన్యంగా కాకుండా మంచి గౌరవంతో ఎదురుగా దివ్య ప్రబంధాలు వెనక వెనకాల వేదాలు మంచి ఏనుగులతోటి గుర్రలతోటి మంచిగా ఆయనకు స్వాద స్వాగతం పలికిస్తూ ఇక్కడ తీసుకొని రావాలా అని చెప్పేసి తిరుపన్నాడు మహాభక్తుడు తాను ఎటువంటి సందర్భాలు కూడా శ్రీరంగంలో కాలు పెట్టుకును అని చెప్పేసి ఒక ప్రమాణంలాగా వ్రతంలాగా తీసుకున్నాడు శ్రీరంగం కాలు పెట్టడానికి నాకు అర్హత లేదని చెప్పేసి అంత ఒక గొప్ప వ్రతంలాగా తన జీవితంని పెట్టుకున్నాడు అయితే దానికి ఆ సందర్భంలో అమ్మవారు శ్రీరంగనాచార్య లక్ష్మీదేవి రంగనాథతో చెప్తుంది ఏమయ్యా ఒక భక్తుడి గురించి ఎంత ఒక నిర్లక్ష్యంగా ఉండొచ్చా తన దెబ్బలు పడతా ఉంది రక్తం వస్తూ ఉంది ఆయన గురించి పట్టించుకోకుండా మంచిగా పండుకొని ఉన్నావే ఇంకా ఆయన ఆయనేమో ఆయన పిలుచుకొని రావాలా తన వైపుకు తీసుకొని రావాలా అని చెప్పి ఒక పుత్ర వాత్సల్యం తన కొడుకు అనే ఒక భావన నీకు కొద్ది కూడా లేదు ఆయన పట్ల ఒక్కసారైనా కానీ అన్ని అన్నాళ్ళ నుంచి అక్కడ నుంచి అక్కడ నిలబడి పాడుతున్నాడు నీవైనా అటుపోవాలా లేకుండా వాడినైనా ఇటు పిలవాలా ఈ రెండు లేకుండా ఆయనేమో అక్కడి నుంచి పాడుతున్నావు నీవు ఎక్కడి నుంచి వింటున్నావు ఒక్కసారి కూడా బిడ్డని కలవాలని చెప్పేసి ఒక ప్రేమం నీ హృదయంలో రావట్లేదా అని అమ్మవారు అడిగితే స్వామి అంటాడు మాటలు ఇస్తాడు ప్రామిస్గా చెప్తాను లక్ష్మీదేవి నేను తప్పకుండా త్వరలో ఆ భక్తుడిని మన ఇంటికి పిలుచుకొని వస్తానని చెప్పేసి అట్లా అదే రోజు నైట్ ఇదంతా జరిగింది అదే సందర్భంలో సేమ్ అమ్మవారు తిరుపణాళ్ళ గురించి మాట్లాడినారు స్వామితోటి భగవంతుడు కూడా లోకసారంగము నీకు అర్చకుడు చెప్పినాడు నీవు చేసిన అపరాధం ఇది ఆయనకు నీవు ఎంత బాధ పెట్టినావో అది నిజంగా చెప్పాలంటే అది ఆయనకు పెట్టిన బాధ కాదు అది నాకు పెట్టిన బాధ ఆయన ఆయన బాడీకి ఏమైనా నొప్పి తగిలితే అది నా శరీరానికి నొప్పి తగిలినట్టు నాకు అది అందువల్ల నా ఒక్క శరీరం నుంచి రక్తం కారుతోంది నా తల నుంచి అందుకోసం రక్తం కారుతోంది సో ఈ బాధల నుంచి నీవు ఈ పాపం నుంచి నీవు పవిత్రతం చెందాలంటే ఈ పాపానికి ప్రాయశ్చితం ఏమంటే రేపు ఆయన నీవు ఆయన ఆయన తీసుకుని వచ్చేసి అంటే నీ భుజస్కందాల పైన తిరుపణ ఆడవారిని కూర్చోబెట్టేసి నీవు రావాలా ఇక్కడికి శ్రీరంగం రావాలా అని చెప్పేసి అయితే పొద్దున అయిపోయింది పొద్దున అయిపోతే ఈయన రంగనాథ్ చెప్పిన మాట గుర్తొస్తుంది తిరుపాణాల వారిని భుజాలపైన ఎక్కుని ఎక్కించుకొని తీసుకొని రావాలని చెప్పేసి వెంటనే ఆ లోక సారంగముని ఆ ఒరేయూరు అనే ఊరికి వెళ్తాడు ఒరేయూరు అనే ఊరికి వెళ్ళేసి ఆ ఒరేయూరుకు పోయేసి ఒరేయూరులో ఆ లోక సారంగముని ఆ తిరుపణాళ్ళ వారిని చూ చూస్తాడు చూసిన వెంటనే లోక సారంగముని ఆయనకు ప్రణామం చేస్తాడు కానీ ఈయన ఆశ్చర్యపోతాడు ఈయన ఈయన కూడా ప్రణామం చేస్తాడు అయ్యా ఇది ఏమిది ఇంత గొప్ప భక్తులు నంపెరుమాళ ఒక సేవకులు మీరు మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారని చెప్తే లేదయ్యా మాకిన కూడా నాకు నీవే గొప్ప సేవకుడు నీవు అంత దూరం నుంచి పాడుతుంటే కూడా మేము అక్కడ దగ్గర నుంచి సేవ చేసినప్పుడు ఎన్నో అపరాధాలు జరుగుతుంది నీవు దూరం నుంచి పాడుకొనేసి ఆయన ఒక అనుగ్రహానికి నీవు పాత్రుడైనవు నీవు నీవింకా ఇంత గొప్ప భక్తుడు కొండి మాకేం తెలియదు తెలియదు అని చెప్పొద్దు నీ గురించి రంగనాథ్ చెప్పినాడు రంగనాథ్ ఒక ఆజ్ఞ ఇది నిన్ను తన ఒక భుజస్కంధాల పైన కూర్చోబెట్టేసి ఇక్కడ పిలుచుకొని రావాలని చెప్పేసి ఆ దేవాది దేవుడే మాకు ఆజ్ఞాపించినాడు దయచేసి నీవు శ్రీరంగం రావాలంటారు ఇంకా అయితే ఈయన ఒక్కనే ఒక్కలే ఎట్లా అవుతుంది నాలాంటి ఒక పామరుడు నాలాంటి ఒక నీచ జాతికి నీచ జాతిలో జన్మం తీసుకున్నవాడు శ్రీరంగంలో కాలు పెట్టడానికి నాకు ఏ అర్హత ఉంది నేను రాను ఆ విధంగా నేను ఇక్కడే కూర్చొని ఆయన దివ్యమంగళ స్వరూపాన్ని పాడుతూ ఉంటానంటే లేదు లేదు మనం ఇద్దరు కూడా శ్రీరంగనాథుని ఒక ఆజ్ఞాని పాటించలిసి వస్తుంది మనం దీంట్లో తప్పించుకోవడానికి లేదు తప్పకుండా నీవు రావాలని చెప్పేసి ఆయన ఏం చేస్తాడు పైన ఎక్కించుకునేసి పిలుచుకొని వస్తాడు శ్రీరంగంకు పిలుచుకొని వస్తాడు శ్రీరంగంకు పిలుచుకొని వచ్చేసినప్పుడు ఆయన ఆ ముందు వచ్చేసి దివ్య ప్రబంధము ఆయన వెనకాల వచ్చేసి వేదాలు తర్వాత ఈ మామూలుగా చత్ర చామరాలతోటి మంచి స్వాగతం పలుకుతూ ఆ రంగనాథ స్వామికి ఆ ప్రియుడైన ఆ భక్తుడిని పిలుచుకొని వస్తారు ఆడ పిలుచుకొని వచ్చేసి ఆ భగవంతుని ముందు నిలబెట్టేస్తారు భగవంతుని ఒక సప్త ప్రాకారాలు అట్లే ప్రదక్షిణ చేసుకునేసి ఆ వారిని ఆయన కాలు కింద పెట్టలేదు ఆయనకు శ్రీరంగం తొక్కకూడదని ఒక కోరిక ఉండింది లోపల అదేవిధంగా నీవు తొక్కకుండానే మా టెంపుల్కి రా అని చెప్పేసి రంగనాథ్కు కోరిక ఉంది అట్లే తీసుకుని వచ్చినారు తీసుకుని వచ్చేసి రంగనాథ్కు దగ్గర అమోద స్తంభాలు అనేది ఉన్నాయి ఒక బంగారు పిల్లర్ లాగా రెండు పిల్లర్ ఉంటాయి అమోద స్తంభాలు అంటారు అంటే భగవంతుడు రంగనాథ్ స్వామి వచ్చిన భక్తులపైన అంత కృపం చూపిస్తాడు వాళ్ళ రంగనాథుని కృప ఎట్లంటే సముద్రంలో అలలాగొచ్చి పడతాయంట పడి అట్టే పడిపోతారు కింద అంత కరుణ చూపిస్తారు అందుకోసం అక్కడ రెండు పిల్లర్ పెట్టినారు ఆ రెండు పిల్లర్ని పట్టుకునేసి భగవంతుని పాడతారంట ఆ కాలంలో ఒక్కొక్కసారి రంగనాథ్ తన సౌందర్యాన్ని ఒకేసారి తన భక్తులకు చూపిస్తే ఇంతవరకు చూడలేని ఆ సౌందర్యం చూసి భక్తులు అట్లే పడిపోయేవాళ్ళంటే అప్పుడు ఆ పిల్లర్ని గట్టిగా పట్టుకునేసి భగవంతుని చూస్తారంట వాళ్ళు అమోద స్తంభాలు అంటారు హరి అనే పేరు ఆ పిల్లర్కు ఒక దానికి హా ఇంకో దానికి రి అది డైరెక్ట్ వైకుంఠ నుంచి వచ్చింది ఎవరైతే ఆ పిల్లర్ని ఎవరైనా ఆ పిల్లర్ తాకుండా పోవాలా అంత అంత కొద్ది జాగ ఉంటుంది అక్కడ ఆ పిల్లర్ దాటుకొని మనం రంగనాథ దర్శనకి వెళ్తాము రంగనాథ దర్శనం చేసుకునేసి ఆ పిల్లర్కి టచ్ అవుతేనే వస్తాం టచ్ కాకుండా ఎవరు పోలేరు టచ్ టచ్ కాకుండా ఎవరు రాలేరు అక్కడ గ్యాప్ ఉండేది అంతే ఒకడు లోపల పోయినప్పుడు టచ్ అవుతాడు ఇంకో బయట పోయినప్పుడు బయటకు వచ్చినప్పుడు ఇంకో సైడ్ మనం టచ్ అవుతాము రంగనాథ్కి ఎవరైతే ఆ రంగనాథ్ ఒక పిల్లర్ని అమోద స్తంభాలని ఎవరైతే తాకుతారా హరి అనే చెప్పేసి ఆ వైకుంఠం నుంచి వచ్చిన ఒక రెండు స్తంభాలని ఎవరైతే తాకుతారా వాళ్ళు మళ్ళీ ఈ భౌతిక ప్రపంచంలో జన్మం తీసుకోరు మళ్ళీ ఏ ఒక భౌతిక వ్యక్తికి వాళ్ళు సేవ చేయరు వాళ్ళు శాశ్వతంగా భగవంతుడికే సేవ చేస్తారు ఒకవేళ ఆ జన్మం తీసుకున్న కానీ శాశ్వతంగా భగవంతుడి దగ్గరనే సేవ చేస్తూ అక్కడే ఉంటారని చెప్పేసి చెప్తారు అట్లా ఆ దివ్య ఆ దివ్యమైన ఆ రెండు స్తంభాల మధ్య నిలబడి ఈయన తిరుపన్న ఆడవారు పది పాటలు పాడతాడు భగవంతుని యొక్క ఆ దివ్య మంగళ స్వరూపాన్ని చూసుకునేసి రంగనాథుని యొక్క మెడలు వేసుకునేసి ఆ ముత్యాల మాలలు ఆ కర్ణకుండలలో ఆయన ఒక మంచి అందమైన ధోతి మంచి కిరీటము ఆ చేతులు మంచి అన్ని వర్ణిస్తూ వర్ణిస్తూ పాడుతూ ఉంటే భగవంతుని యొక్క దివ్య మంగళ స్వరూపం ఆయనకు దర్శనం దొరుకుతుంది భగవంతుని యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని ఆయన చూస్తాడు చూసి చాలా ఆనందపడతాడు భగవంతుని చూసి చాలా ఆనందపడి ఆయన చెప్తాడు ఆ వెన్న తిన్న ఆ గోప బాలాకుని అంటే రంగనాథుని చెప్తాడు వెన్నె ఉండవాయన్ వెన్న తిన్న ఆ నోరు కలిగిన వాడా స్వామి గో గొల్ల బాలకుడ గోపాలకుడు ఆవులను మేపినవాడ నిన్ను చూసిన కళ్ళు నాకు ఒకటే కోరిక ఇంకెవరిని చూడడానికి ఆశ లేదు ఈ కళ్ళుతోటి ఎప్పటికైతే నిన్ను ఒక్కసారి నేను దర్శనం చేసుకున్నానా నేను నీ యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని ఒకసారి నేను చూశానా చూసిన తర్వాత ఇంకా ఈ భౌతిక ప్రపంచాలను కానీ ఇంక ఎవరో ఒకరిని చూడాలని ఆశ లేదు దయచేసి నన్ను తీసుకుని పో నేను ఇంకా ఇంకెవరిని నేను చూడను అంతే నిన్ను చూసిన తర్వాత ఇంకా నేను ఎవరిని చూడడానికి ఆశపడను అని చెప్పేసి భగవంతుడి గట్టిగా ప్రార్థన చేస్తాడు ప్రార్థన చేస్తే అట్టే ఆయన లోపలికి వెళ్ళిపోతాడు లోపల భగవంతుడికి దగ్గర వెళ్ళిపోతాడు దగ్గర వెళ్ళిపోయి అందరూ చూస్తాం చూడంగానే మిగిలిన వాళ్ళు వెనకాల వచ్చినారు కదా ఈయన మోసుకుని వచ్చిన ఆయన ఉన్నాడు లోకసారంగముని ఉన్నాడు మిగిలిన అంతమంది బ్రాహ్మణులు ఉన్నారు అంతమంది చూడంగానే ఆయన ఒక శరీరానికి దగ్గరికి పోయినాడు ఎట్లా ఆండాళ్ళు మిగిలిన వాళ్ళంతా ఎట్లా ఆండాళ్ళు లాంటి మహాభక్తులు ఎట్లా పోయి మళ్ళీ ఎవరికి కనపడలేదా ఆ విధంగా ఈయన కూడా భగవంతుని ఒక పాద పద్మాల దగ్గరికి పోయి అక్కడి నుంచి అదృశ్యమైపోతాడు భగవంతుని ఒక వైకుంఠ లోకలో నిత్య సూరిగా శాశ్వతంగా శ్రీవస రూపంలో మళ్ళీ ఉండిపోతాడు శాశ్వతమైన సేవ చేయడానికి మళ్ళీ ఆయన ఒక యాభై సంవత్సరాలు అయింది ఆ టైంలో ఆయనకి అప్పుడు ఆయన వైకుంఠానికి ఆయన భగవంతు ఆమానికి భగవంతు రంగనాథ్ గుడి లోపల నుంచి వెళ్ళిపోతాడు గుడి లోపలికి వస్తాడు ఇంకెవరికి కనపడట్ల మళ్ళీ ఏమైనాడు అని చెప్పేసి భగవంతుని దివ్య రూపం దర్శనం చేసుకున్నాడు ఒక పది పాటలు పాడతాడు కృష్ణుడిలాగా రంగనాథుని వర్ణిస్తూ పాటలు పాడతాడు తర్వాత ఆయన లాస్ట్గా చెప్తాడు నేను స్వామి నిన్న ఒకసారి చూసిన ఈ కళ్ళ ద్వారా ఇంకే ఊరిని చూడడానికి ఇష్టం లేదు నేను నిన్న ఒకసారి చూసినాం కాబట్టి ఇంక నేను ఏ దేవుడిని కానీ ఏ లోకాన్ని కానీ ఏ ఊరు వాళ్ళని కానీ చూడడానికి నేను ఇష్టపడను మళ్ళీ కళ్ళకు వేరేదే నాకు చూపించదు ఇంకా నేను వస్తాను నీ దగ్గరకు వస్తానని చెప్పేసి అట్ట వెళ్ళిపోతాడు అట్లా ఈ ఆమె చెప్తుంది నేను ఇక్కడ ఎన్నోసారి స్వామిని దర్శనం చేసుకున్నాను వైతామానిది స్వామిని ఒక్కసారి నాకు ఫుల్గా దర్శనం ఇచ్చింది లేదు ఒక్కసారి ఇన్నిసారి చూసినప్పుడు ఒక్కసారి కూడా నేను మళ్ళీ ఈయన చూసిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చి వాళ్ళని వీళ్ళని చూడాలని కోరుకోలేదు అట్లా నాకు అనిపించలేదే ప్రతిరోజు పోతున్నాను దర్శనం చేసుకుంటాను మళ్ళీ ఇంటి వాళ్ళ దగ్గరికి వస్తాను మళ్ళీ ఇంట్లో పని చేసుకుంటాను మళ్ళీ రేపు పొద్దున మళ్ళీ ఆయన దర్శనం చేసుకోవడానికి పోతున్నాను ఒక్కసారి కూడా నేను తిరుపణాలాగా కోరుకోలేదే నిన్ను చూసిన తర్వాత మళ్ళీ ఎందుకు ఈ భౌతిక ప్రపంచం చూపిస్తున్నా నాకు నాకెందుకు ఈ ప్రపంచం అని నా నేను భయపడలేదే బాధపడలేదే నాకు అటువంటి భక్తి రాలేదే లాగా దేవుడా నిన్ను చూసిన కళ్ళు ద్వారా నేను ఎందుకు ఈ భౌతిక ప్రపంచం మళ్ళీ చూడాలని ఆ ఒక పట్టుదల నాకు రాలేదు కదా స్వామి నేను ఎందుకు ఇక్కడ ఉండాలా అని చెప్పేసి ఈ మాటను చెప్తుందామే అవన్మేని నేను కిరుపాణాళ్వారై పోలే అవన్మేని ఆనేను ఆయన శరీరం దగ్గరకు పోయినాను నేను తిరుపాణ లాగా అని చెప్పేసి ఈ మాట ద్వారా మేము ముప్పై ఎనిమిదో పాయింట్ని కంప్లీట్ చేస్తుంది జగద్గురు శిల ప్రభుపాదికి జయ